अनेकबाहूदरवक्त्रनेत्रम् पश्यामि त्वा सर्वतोऽनन्तरूपम् नान्तम् न मध्यम् न पुनस्तवादिम् पश्यामि विश्वेश्वर विश्वरूपा अनेके అనేకే उदराणि वक्त्राणि नेत्राणि च यस्य तव తవ సత్వం అనేకబాహూదరవక్త్రనేత్ర తం అనేకబాహూధరవక్త్రనేత్రం పశ్యామి సర్వతః సర్వత్ర అనంతరూపం అనంతాని రూపాణి అస్యైతి అనంతరూప తం అనంతరూపం నాంతం అంత అవసానం న మధ్యం మధ్యం నామ ద్వయో కోట్యో అంతరం న పునః తవ ఆదిం తవ దేవస్ నాంతం పశ్యామి న మధ్యం పశ్యామి న పునః ఆదిం పశ్యామి హే విశ్వేశ్వర హే విశ్వరూప